ఏం లోకసంగ్రహం చికీర్షో న మమ ఆత్మవిద కర్తవ్యం అస్తి అన్యస్య వా లోకసంగ్రహం ఇదం ఉపదిశ్యతే న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ విద్వాన్ యుక్తః సమాచరం బుద్ధే భేదో బుద్ధిభేదో మయా ఇదం కర్తవ్యం భోక్తవ్యం చ అస్య కర్మణః ఫలం ఇతి నిశ్చితరూపాయా బుద్ధేః భేదనం చాలనం బుద్ధిభేద తం నజనయేత్ న ఉత్పాదయేత్ అజ్ఞానాం అవివేకినాం కర్మసంగినాం కర్మణి ఆసక్తానాం ఆసంగవతాం किन्तु कुर्यात् जोषयेत् कारयेत् सर्वकर्माणि विद्वान् स्वयम् तदेव अविदुषाम् कर्म युक्तः अभियुक्तः समाचरन्